सम्प्रदायस्य कर्तुः फलम् इदानीम् आह य इमम् परमम् गुह्यम् मद्भक्तेष्वभिधास्यति भक्तिम् मयि पराम् कृत्वा मामे वैष्यत्यसंशयः यः इमम् यथोक्तम् परमम् परमनिःश्रेयसार्थम् केशवार्जुनयोः संवादरूपम् ग्रन्थम् गुह्यम् గోప్యతమం మద్భక్తేషు మయి భక్తిమత్సు అభిధాస్యతి వక్ష్యతి గ్రంథత అర్థత స్థాపయిష్యతీత్యర్థ మయా భక్తే పునర్గ్రహణాత్ భక్తిమాత్రేణ కేవలేన శాస్త్రసంప్రదానే పాత్రం భవతీతి గమ్యతే కథం అభిధాస్యతీతి ఉచ్యతే భక్తిం మయి పరాం కృత్వా భగవతః పరమగురోః అచ్యుతస్య శుశ్రూషా మయా క్రియతే ఇత్యేవం కృత్వేత్యర్థః తస్య ఇదం ఫలం మామేవ ఏష్యతి ముచ్యతేవ అసంశయ అత్ర సంశయ న కర్తవ్య